श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन अस्तमाध्यायम् अक्षरपरब्रह्मयोगम् బ్రహ్మమన నెట్టిదయ్య పరికింప అధ్యాత్మమది ఎట్టిది అధిభూతమది ఎట్టిది అచ్యుత కర్మ మన నెద్ది చెప్పుమా అధిదైవమనగనేమి దేహమందు అధియజ్ఞుడెవ్వడయ్యా అంత్యకాలమున బుధులు అచ్యుత నిన్నెట్లు కనుగొందురు అట్ అక్షరుడు అవినాశియో అయినవాడు ఆ పరబ్రహ్మమూర్తి ఆత్మతత్వమదెన్నగా అర్జున అధ్యాత్మమయ్యొప్పును ప్రాణులకు మేలు చేయు కర్మమది భావింపయజ్ఞమగును పొట్టిగిట్టెడు వాణిని భువిలోన అధిభూతమని బిల్తురు అక్షరుండైన వాణి పిల్తురు అధిదైవతంబంచును అధియజ్ఞుడనగనేనే అర్జున ఈ దేహమందుందును అంత్యకాలమునందు నన్నెవడు ఆత్మతలచుచునుండునో అతడు తప్పక పొందును అక్షరం వైనట్టి నా పదంబు ఎవడే భావంబును దలచుచు ఈ దేహమును వీడునో ఆ భావమును దలచుచు తప్పక అతడు జన్మించు మరలా ఉల్లమును బుద్ధి బుద్ధినిపుడు నాయందు ఉంచి చింతించుచున్నా పొందెదవు నన్ను నీవు అర్జున సంధియం బిందు లేదు అభ్యాసయోగంబుచే ఫల్గుణా అతని పొందగవచ్చును చిత్తశుద్ధియ ముఖ్యము చింతింప ఆ పరబ్రహ్మంబును సర్వకాలములందునా బ్రహ్మమును స్మరించువాడు తుదినా పొందునా బ్రహ్మంబును నిక్కముగా పొందడిక జన్మంబుల అంత్యకాలమునందున యోగులు ఆయోగ బలము చేత అట్టిట్టు బోనీయక చిత్తమును ఆ బ్రహ్మమున జేర్తురు అక్షరం బని దేనిని వెల్తురు ఆ బ్రహ్మవేత్తలెప్పుడు రాగంబులేనియతులు దేనిని అనురాగమునగాంక్షింతురో అట్టి బ్రహ్మ పదంబును అర్జున ఎరిగింతు బ్రీతి తోడా అద్దాని బొందుమోయి అయ్యదే శాశ్వతంబగు బ్రహ్మము అంత్యకాలమునందున ఆర్తితో ఓంకారమునుదలచుచు దేహమును వీడువాడు పొందును దేవదేవుని బ్రహ్మమున్ అన్యమును చింతింపక ఎవ్వడు ఆ బ్రహ్మమును గొల్చునో అట్టివారికి చిక్కును సులభముగా ఆ బ్రహ్మ మర్మమెప్పుడు ఏ లోకమునకేగినా తప్పక ఈ లోకమున బుట్టును ఆ బ్రహ్మమును పొందిన జీవుడు అవనిపై జన్మింపడు జ్ఞాన మార్గం భక్తి ఒక్కటి అజ్ఞాన మార్గమింకొక్కటోయే జ్ఞానులైనట్టి వారు పొందుదురు శాశ్వతంబగుముక్తిని అజ్ఞానులకు చిక్కదు అయ్యది జ్ఞానమయమగుట చేత అందుచే జ్ఞానులెప్పుడు అందగా జ్యోతురా బ్రహ్మపదము కర్మజేయగవలయును యోగి గోరక కర్మమే గద జగతిలో జన్మకు కారణం కారణంబయ్యుండును కర్మఫలములఘోరక ఎప్పుడూ కర్మముల జేయు యోగి యజ్ఞయాగముల చేత చిక్కని ఆ బ్రహ్మమును బొందును కర్మజేయగవలయును యోగిత కర్మఫలముల గోరక కర్మమే గద జగతిలో జన్మకు కారణంబయ్యుండును కర్మఫలముల గోరక ఎప్పుడు కర్మముల యోగి యజ్ఞయాగముల చేత చిక్కని ఆ బ్రహ్మమును బొందును శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః इति श्री सच्चिदानन्द परमहंसस्वामि स्वामि प्रणीतं वैन् गीतामृतमुन अष्टमाध्यायम् समाप्तम्